స్తోత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వోన్నతుడ సర్వశక్తి సంపన్నుడ ఒక తండ్రి మహిమస్వరితకు దేవ కృపామయడా నీకెంతో వందాలేసయ్యా గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని ఓ ప్రభా గడిచిన వారం అంతా ప్రభా మీ సేవలో మమ్మల్ని నడిపించి మమ్మల్ని ఎంతగానో బలపరిచినాం ప్రభా గొప్ప దేవ నీకు ఎంతో వందాలు అర్పించుకుంటున్నామైనా నీకే ఆస్తుతులు చెల్లిస్తున్నాం దేవ సమస్త ఘనత మహిమా ప్రభావములు మహా తేజస్సు మహేశ్వరం యుగ యుగంలో నీకే కలుగును కాక హలలియ హలలియ thank you Jesus you Lord you Lord థ్యాంకులు లాడ్ గొప్ప దేవానికే సమస్త ఘనత మహిమ ప్రభావం అర్పించుకున్నైనా గొప్ప దేవ ఇక మధ్య కనసంలోనైనా మీ సన్నిధి మేము వచ్చాం ప్రవ్వ దేవ మీ సన్నిధిలో ప్రవ్వ గడిపే ధన్యతను భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినారు నాయన ప్రవ్వ అవ్వాదములతో ప్రభా తన చల్లపోటు ప్రభా మీరు వచ్చి ప్రభా మీరు మాట్లాడే గొప్ప దేవుడు ప్రభా ప్రతి మధ్యాహ్న కాల సమయంలోనైనా మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా ఎన్నో విషయాలు ప్రభావ మీరు మాకు బయలుపరుస్తున్నారు నాయన నీకే సమస్త ఘనత మహిమ చెల్లిస్తున్నాం నాయన మీ కృపల్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాయని మీ సన్నిధికి మేము వచ్చినాం ప్రభావ నా ఎద్దకు వచ్చి ఉన్న ఏమాత్రం తోసివేనన్నారు ప్రభావ మీ సన్నిధికి వచ్చినామైనా మాతో మాట్లాడండి మా హృదయాలు సరి చేయండి మళ్ళీ ఇంకేమైనా బలహీతులు ఉంటే మీకు ఆయాస్తకరమైన పట్టించి మాకు విడుదల ఇచ్చేయండి తండ్రి మీరు ఎంతో పరిశుద్ధులు ప్రభా ప్రతి క్షణంనైనా మీ పరిశుద్ధంగా మేము జీవించాలా ప్రభా మీలాంటి మనసు మీలాంటి హృదయం మాకు అనుగ్రహించిన ఆయన పాటల ద్వారా మైంపొందని అయినా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రాణబెడి త్వరగా నడిపించిన ఆయన ప్రతి ఆటంకాలు కొట్టివేమని ప్రార్థిష్టం అయినా మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం పరలోకపు జ్ఞానం మాకు అనుగ్రహించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షిని పెట్టుకుని మీరు ఆకు సిద్ధపరచుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తాం తండ్రి ఆ మేన్ ఎవరు సమీపించలేని తేజస్సులు నివసించు నాయసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నాయసయ్యా నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏమౌదును మౌదును ఏమౌదును నేనేమౌదును ఏమౌదును మౌదును ఏమౌదును నేనేమౌదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నాయసయ్యా ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించువేలా నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించువేలా ఏ మౌదును నేనే మౌదును ఏ మౌదును నేనే మౌదును నేనే ఏ నేనేమౌదును నేనే నేనేమౌదును ఎవరు సమీపించలేని తేజస్సులో సయ్యా పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నేను చేయు ప్రశాంత వేలా పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేలా ఏ మౌదును నేనే మౌదును ఏ మౌదును నేనే మౌదును ఏ మౌదును నేనే మౌదును ఏ మౌదును నేనేమౌదును ఎవరు సమీపించలేని తేజస్సులో సయ్యా జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా జయించిన వారితో కలసి నీ సింహాసనం ఏం ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచే ఆ శుభవేళ ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచే ఆ శుభవేళ ఏ నేనేమౌదును నేనే నేనేమౌదును ఏ నేనేమౌదును నేనే నేనేమౌదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నాయసయ్యా నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే ఏమౌదును నేనే మౌదును నేమౌదును నేనేమౌదును అలలియ ప్రార్థన చేశాం పరిశుద్ధ బాబు దేవ మీకు వదనాలు వేసయ్యా కృపగల తండ్రి మీకే స్థుతులు స్తోత్రాలనైనా ఈ ఉదయం నుంచి ఇంత మనం కాచి కాపాడి మరోసారి మీ సన్నిధిలో సమయం గడిపే అవకాశాన్ని భాగ్యాన్ని మీరు మాకు మీకు ఎంతో వదనాలనైనా మాతో మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి బలపరచండి స్థిరపరచండి మీరు అక్కడ బహు సమీపంగా ఉండగా మమ్మల్ని సిద్ధపరచండి అనేక పర్యాల ప్రభావ మీరు మామూలు బలపరుస్తూనే ఉన్నారు నాయన మీకు ఎంతో వందలు అర్పించుకుంటున్నాం కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం నాయన మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటున్నాం ప్రభా మా ప్రవర్తన అంతట్లో మీ అధికారానికి లోపలాగా నడిపించండి మా సొంత తలంపులను తొలగించండి మీ తలంపులకు చోటించలాగా సహాయపడండి మీ యొక్క రక్షణ ప్రణాళికలో చివరి వరకు మేమందరం ఉండాలని సహాయపడమని ప్రార్థిస్తున్నాం అవును ప్రభా మాకు ఒక పని అప్పగించబడింది నాయన దాన్ని మేము అర్థం చేసుకొని దాని ప్రకారంగా జీవించేలా దాని ప్రకారంగా తిరుమల మేము అనేకలకు ప్రకటించాలా ఆ యొక్క కృప భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని ఏ స్వీకరిస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి దేవుని వాక్యం ధ్యానిస్తున్నాం మనము జనరల్గా అయితే సిస్టమేటిక్ గా ఆ కృప వరాలకు సంబంధించిన విషయాలను మనము బహుగీరంగా ధ్యానిస్తా ఉన్నాము అయితే ఈరోజు జస్ట్ ఫర్ చేంజ్ అన్నట్టు బహు ప్రాముఖ్యమైన ప్రశ్నలు ప్రతి ఒక్కరు ఈ సృష్టిలో ఎవరైనా కావచ్చు వాళ్ళు ప్రతి ఒక్కరు జవాబు ఇవ్వాల్సిన ప్రశ్నలు ఇవి బహు ప్రాముఖ్యమైన ప్రశ్నలు ఇవి అయితే వాటికి సంబంధించినవి మనం చూడబోతున్నాం అవి ఏంటంటే మొదటిదిగా ట్రాన్స్లేట్ చేస్తాను ఇంగ్లీష్లో చెప్తాను ఫస్ట్ దాని తర్వాత తెలుగులో చెప్తాను మొదటిదిగా మొదటి దాని పేరు ఆరిజిన్ తెలుగులో మూలం అంటాం ఈ సృష్టికి మూలం ఆరిజిన్ ప్రతి ఒక్కరు ఎటువంటి వాడనే కానీ వాడు ప్రభు దేవుని నమ్మేవాడు కావచ్చు నమ్మని వాడు కావచ్చు నాస్తికుడు కావచ్చు ఎటువంటి మతస్థుడైనా కావచ్చు చదువుకున్న వాడు కావచ్చు చదువులేని వాడు కావచ్చు పిల్ల పెద్ద అందరూ ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ జవాబు ఇవ్వాల్సింది ఏంటంటే ఈ సృష్టికి మూలం ఆరిజిన్ దాని తర్వాత పరమార్థం మీనింగ్ అంటే మీనింగ్ గురించి చెప్పడం ఎందుకు జీవిస్తున్నాం ఎందుకు పుట్టినాం ఎందుకు జీవిస్తున్నాం తర్వాత మొరాలిటీ నైతికత లేక ఏది మంచి చెడు ఏది ఏది గుడ్ అండ్ బ్యాడ్ అంటాం ఇంగ్లీష్లో గుడ్ అండ్ బ్యాడ్ అంటాం ఏది రైట్ అండ్ రాంగ్ ఏది మంచి ఏది చెడు వీటిని చెప్పేదాన్ని ఇంగ్లీష్లో మొరాలిటీ అంటాము నై నైతికత కాబట్టి ప్రతి ఒక్కరు జవాబు తెలిసిన ప్రశ్నలు ఇవి మొదటిది సృష్టికి మూలం రెండవది జీవితానికి అర్థం మూడవది నైతికత ఏది మంచి చెడు అని తెలుసుకొని జీవించడం దాన్ని మొరాలిటీ అంటాం చివరిగా డెస్టినీ ఎక్కడికి వెళ్తున్నారు మనుషులు ఈ లోకాన్ని విడిచిపెడు విధి అంటాం కదా తెలుగులో విధి అంటాం కాబట్టి మూలం అర్థం నైతికత నైతికత విధి ఈ మూడు ప్రాముఖ్యమైన అంశములు ప్రతి ఒక్కరు ఇవ్వాల్సిన జవాబు ఈ లోకంలో ఇంగ్లీష్ లో వాటిని ఏమంటామంటే what is the origin of అంటే ఈ సృష్టికి మూలం ఏంది ఆరిజిన్ ఆఫ్ లైఫ్ తర్వాత మీనింగ్ ఆఫ్ లైఫ్ ఎందుకు మనం పుట్టినం అనేది దాని తర్వాత మొరాలిటీ ఆఫ్ లైఫ్ లేక నైతికత మంచి చెడు అనేది ఏది మంచి ఏది చెడు అనేది తర్వాత విధి లేక డెస్టినీ ఈ మూడిటికి సంబంధించిన ఈ నాలుగు ఈ నాలుగిటికి సరైన జవాబిస్తే ఎవరు ఇవ్వగలరో అది నమ్మదగిన సత్యం నా అనుభవం ప్రకారంగా నేను అనేక రకరకాల మత గ్రంథాలు చదివినవాడిని ఖురాన్ చదివినను ఇస్రాయల్ ప్రజలు చదివే తాల్మూడు చదివినను అక్కడిక్కడ అంటే ఎక్కువ చదివే నేను తాల్మూడు ఖురాన్ చదివినను తాల్మూడు భగవద్గీత రామాయణం అంటే ఇండియాలో గుర్తులు అందరూ చదువుతారు రామాయణము మహాభారతము భాగవతము ఇవన్నీ చదివిన వాడిని వాడు నాకు తెలుసు అట్లా ఏమున్నాయని అదే రీతిగా బుద్ధిజం పుస్తకాలు చదివిన నేను బుద్ధిజము దాని తర్వాత జైనిజం జైన మతం అంటాం కదా జైన మతము ఇవన్నీ ఇప్పుడు మన కాలంలో ఉన్న మతాలు ఇవన్నీ ఎత్తియిజం అంటే నాస్తికత్వం దేవుని నమ్మని తత్వం ఇట్లా రకరకాల తత్వాలు ఉన్నాయి ఈ లోకంలో ఇవన్నీ చదివిన వాడిని నేను బుద్ధిజం రీతిగా నాస్తికత్వమే కానీ బుద్ధిజంలో దేవుని నమ్మరు వెళ్ళు అంటారు అంతే అయితే ప్రతి మతం ఈవెన్ సైన్స్ కూడా ఒక మతం అయితే తెలియచ్చు అందరు సైంటిఫిక్ గా మాట్లాడాలి ఆలోచిస్తున్నారు దేవుణ్ణి రుజుపరచలేదు దేవుని రుజుపరిస్తే దేవుని నమ్ముతాం అనేది సైన్స్ ప్రతిదానికి రుజువు వాళ్ళ కళ్ళ కనిపించాడు కాబట్టి ఈ నాలుగు ముఖ్యమైన ప్రశ్నలకి జవాబులు వెతుక్కోవాలి అయితే నేనే కాదు ఇప్పుడు వాక్యం వింటున్న వాళ్ళందరూ కూడా దీనికి జవాబులు ఇవ్వాలా ఇవ్వగలిగితేనే నువ్వు నువ్వు నిలబడిన ఆ యొక్క పునాది కరెక్ట్ అయిందా లేదా అనేది నీకు తెలుస్తుంది అందుకే మనకు తెలుసు మనం ఎక్కడ చూస్తాము మన ప్రభు ఉపమానం చెప్పినప్పుడు ఒక ఉపమానము ఉపమానాలలో ముఖ్యంగా మతైసు వార్త ఏడవ అధ్యాయంలో ఉపమానం చూస్తాం చూడండి మతైసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన మత్స్య వార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన ఇది మనము చిన్నపిల్లలకి సండే స్కూల్లో చెప్తాం అన్నట్టు చాలా నేను చాలాసార్లు సండే స్కూల్లో విన్నా నేను ఇద్దరు మనుషులు ఉంటారు కదా ఆ ఉపమానంలో ఇరవై నాలుగు ఇరవై ఆరు వర్షాలలో చూస్తాము మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు చూడండి మాటలు విని వాటి చొప్పున జీవించని వాడు వాటిని పాటించని వాడు ఎన్ని వాక్యాలు విన్నా కానీ ఆదివారాలు వింటాము వర్షిప్స్ అలా వింటా ఉంటాము స్పెషల్ మీటింగ్స్ అలా వింటుంటాము వాట్సాప్లో వింటాము ఫేస్బుక్ లో వింటాము యూట్యూబ్లో వింటాము ఆన్లైన్ ఆఫ్లైన్ అన్ని లైన్స్ అలా వింటా ఉంటాం వాక్యాలు కదా కానీ ఆ మాటలను చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిహీనుని పోలి ఉంటాడు ఇవి రెండు ప్రశ్నలు బుద్ధి బుద్ధిహీనత బుద్ధి లేని కన్యకల్పి ఇసుక మీద ఇల్లు కట్టుకున్నారంట వాన కురిసెను వరదలు వచ్చను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడుది కూలబడెను దాని పాటు గొప్పదని చెప్పానంటే వాటి పరిణామం ఒక అన్యాయం ఉంటుంది నీకు ఇల్లు లేదు చివరి పరలోకమే కదా మన ఇల్లు ఏసుపత్ర పట్టి నివసించేదే మన ఇల్లు అది లేదు వీళ్ళకి ఎందుకంటే ఇసుకని ఇల్లు కట్టుకుంటే నిలబడతా కాబట్టి ఆ దినంన మనము ప్రవ్వా ప్రవ్వా మేము నీ నాన్న ప్రవహించలేదా అన్నప్పుడు చెప్పిన ఉపమానం ఇది కాబట్టి ఇరవై నాలుగో వచ్చిన ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిమంతుని పోలిండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడను కనుక అది పడలేదు అది మనం నేర్చుకోవాల్సిన విషయం కాబట్టి ప్రతిదీ నువ్వు నువ్వు గ్రహిస్తున్న వాక్యాలు ప్రతి దానికి పునాది ముఖ్యం పునాది మీద నువ్వు నీళ్లు కట్టుకోవాలా ఇసుక మీద కట్టుకుంటే పోతుంది శ్రమల కాలంలో గాలి విసరడం అంటే నీకు తెలుసు శ్రమ శ్రమల కాలం గాలి వేసినప్పుడు ఏమవుతుంది నాలుగు భూమి నలుదిక్కుల నుంచి గాలి వేస్తుంది అనేసి మనం చూస్తాం ప్రాణాంగంలో బూరల తీరు ప్రదేశం దాని అప్పుడు ఏం జరుగుతుంది బుద్ధి లేని వాడి ఇల్లు కూలిపోతుంది బుద్ధిమంతుని ఇల్లు గట్టిగా ఉంటుంది కాబట్టి ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి ఈ నాలుగిటికి సరైన విధానంగా అర్థం చెప్పాలా సరైన విధానంగా ఏంటంటే సత్యం నేను చెప్పేది వాడు చెప్పేది పర్ఫెక్ట్గా ఉండాలి నమ్మేటట్లు ఉండాలా ఉదాహరణకి ఈ సృష్టి ఎట్లా మొదటి ప్రశ్న ఏంటంటే ఈ సృష్టికి మూలం ఏంటి origin of life in this world అంటాం ఇంగ్లీష్లో ఈ సృష్టికి మూలం ఏంది అంటే ఎవరు చెప్పలేడు ఏ మతం చెప్పలేదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తా అది నువ్వు నేర్చుకోవాలి ఎందుకంటే నువ్వు ఎడ్యుకేటెడ్ మనిషివి ఈ లోకంలో జీవిస్తున్న మనిషివి సేవలో ఉన్నవాడిని సేవలో ఏముంటే ఏమవుతుందంటే రకరకాల మనుషులను కలిసి వస్తూ ఉంటావు నీకంటే చదువుకున్నవాడు ఉంటాడు ఎక్కువ రకరకాల చదువుకున్న వాళ్ళు ఉంటారు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉంటారు మెడిసిన్ చేసిన వాళ్ళు ఉంటారు సైంటిస్టులు ఉంటారు పెద్ద పెద్ద ప్రొఫెసర్లు ఉంటారు బిజినెస్ మెన్లు ఉంటారు మత అధ్యక్షులు ఉంటారు మత అధిపతులు ఉంటారు వాళ్ళందరినీ ప్రశ్న వేసినప్పుడు నువ్వు నోరు మూసుకొని వాపసు రాలేవు కదా నువ్వు నమ్ముకున్న విశ్వాసము గా అయితే ఎందుకు దాన్ని డిఫెండ్ చేసుకో చేసుకోవాలా దాన్ని కాపాడుకోవాలా డిఫెండ్ చేసుకోవాలా కాబట్టి ఈ సృష్టికి మూలం ఆరిజిన్ ఆఫ్ లైఫ్ ప్రతి ఒక్కరి వాళ్ళ ప్రశ్న ఎట్లొచ్చింది సృష్టి ఒక్కొక్కడు ఒక్కొక్క మార్గం చెబుతాడు అవి ఏవి కూడా సత్యాన్ని ప్రకటించినట్లు ఉండదు అతికినట్లు ఉండదు అన్నట్టు నేను అనేది అతికినట్లు ఉండదు తర్వాత ఏదో ముస్లమ్మ ముచ్చట్లు లేక చిన్నపిల్లల కథల్లాగా ఉంటాయి నేను చూసిన కాడికి అవన్నీ ఉదాహరణకి కురాన్ మతంలో ఈ సృష్టికి మూలం ఏంది అంటే అల్లా ఆదాంని సృష్టించిండు ఆదాం నుంచి తగిన వాళ్ళందరూ వచ్చిండ్రు అంట కరెక్టే మనకు తెలుసు కానీ అక్కడ హవ్వ ప్రమేయం లేకుండా ఎట్లా పుడతారు మనుషులు చెప్పండి కురాన్ అట్లా ఉంది కాబట్టి అది ఏమంటాం దాన్ని అతికినట్లు లేదన్నట్టు కొహరెన్స్ అంటాం ఇంగ్లీష్ లో అతికినట్టు ఉండదు అన్నట్టు ఆన్సర్ ఎందుకంటే ఆదాము రెండు చేతులు చాపినప్పుడు కుడి చేతి కుడి భుజం నుంచి ఆ చేతి మీదకి వెళ్ళి నడుచుకుంటా మనుషులు వస్తున్నారు ఎడమ చేతి ఎడమ భుజం మీద నుంచి మనుషులు నడుచుకుంటా వస్తున్నారు రెండు మార్గాలు పోతున్నారు కుడి చెయ్యి లేక కుడి భుజం కుడి భుజం మీద నుంచి మనుషులు కొడుతున్నారు కురాన్లో కుడి బీజం నుంచి కుడి భుజం నుంచి మనుషులు పుట్టి ఆ చేయి మీద నడుచుకుంటా రైట్ హ్యాండ్ చివరి వేలు వరకు వచ్చేసి అక్కడ నుంచి భూమిలోకి వెళ్ళిపోతారు నడుచుకుంటూ వెళ్ళిపోతారు భూమి ఈ భూమిలో ప్రపంచంలో అదే రీతిగా మనుషులు ఈ ఎడమ చెయ్యి అంటే లెఫ్ట్ హ్యాండ్ కదా ఎడమ భుజం మీద నుంచి ఎడమ చేయి వారి మీదకి నడుచుకుంటా వెళ్ళిపోతున్నారు అయితే ఖురాన్ ఎంత ఈ సృష్టి ఎట్లా పుట్టిందనేది చెప్తుంది అది ఎంత మటుకు నమ్మదగింది చెప్పండి ఉదాహరణకి ఆదాము కుడి భుజం నుంచి పుట్టిన వాళ్ళందరూ నడుచుకుంటా సరాసరి స్వర్గానికి పోతున్నారు పరలోకానికి పోతారని చెప్తుంది వీళ్ళంతా తెల్లోళ్ళు అట్లుంది కురాన్లు ఆయన భుజం నుంచి ఆదాము భుజం నుంచి పుట్టిన వాళ్ళందరూ తెల్లోళ్ళు వాళ్ళంతా పరలోకం ఆయన ఎడమ భుజం నుంచి పుట్టి నడుచుకుంటూ పోతున్న వాళ్ళంతా నల్లోళ్ళు వాళ్ళందరూ నాకు అనిపోతున్నారు కొరెన్స్ లేదు కదా ఆశ్చర్యం ఉంది కాబట్టి ప్రతి మతము దీన్ని ప్రకటించినప్పుడు ఆ మతము ఎంత మటుకు నిజమైంది అబద్ధమైంది మనుషుల కల్పితాలా దేవుడు కల్పించడా అనేది నువ్వు ఊరికనే గుర్తించగలవు ఎందుకంటే ఈ సృష్టి ఈ లోకంలో ఉన్న వాళ్ళకందరికీ బహు ప్రాధాన్యమైన ప్రశ్నలు అన్నట్టు సృష్టికి మూలం ప్రతి ఒక్కరు చెప్పాలి అప్పుడే నేను నమ్మగలను ఒక బైబుల్ తప్ప ఏ మతం కూడా అంత పర్ఫెక్ట్ గా నాకు జవాబు ఇవ్వలేదు ఏ మతం ఇవ్వలేదు నాకు తెలుసు అక్కడ హిందూ మతం ఈ సృష్టి ఎట్ల మూలం సృష్టికి మూలం ఏంటంటే ఆదిశక్తి ఆదిశక్తి అంటే ఒక స్త్రీ స్త్రీ నుంచి ఈ సృష్టి బయటకు వచ్చిందనేసి హిందూ మతం చెబుతుంది మనం ఏ మతాల గురించి వ్యతిరేకంగా మారడం కానీ ఏం చెప్తుందనేది చూస్తున్నాం అంతే దాని తర్వాత నీ ఇష్టం ఎంత మటుకు కరెక్ట్ అనేది తెలుసుకోవడము ఎంత మటుకు అది సమంజసం దాన్ని స్వీకరించాలా ధృవీకరించాలన్నా కాబట్టి ఆ మతంలో హిందూ మతంలో హైందవ మతంలో ఆదిశక్తి ముగ్గురు పురుషులని పుట్టి పుట్టించి తయారు చేసింది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అయితే ఈ ముగ్గురిని పుట్టించి మీ ముగ్గురులో ఎవరో ఒకరు నన్ను పెళ్లి చేసుకోండి అంటుంది ఎంత మటుకు అతికినట్లుంది చెప్పండి పుట్టిస్తే తల్లి అవుతుంది కదా తల్లి పిల్లల్ని ఎట్లా పెళ్లి చేసుకోమంటది అక్కడనే నైతి నైతికత కూడా పడిపోయింది ఆ మతం ఆ మతంలో నైతికత లేదు అని తెలిసిపోయింది ఎందుకంటే సృష్టికి మూలమే అతికినట్టు లేదు పైగా నైతికత కూడా పోయింది అక్కడ కాబట్టి దాన్ని నేను స్వీకరించాలనా లేదా సరే మీరు అనొచ్చు అవును బ్రదర్ తగ్గిన వాటి గురించి మాట్లాడుతున్నాం వాళ్ళు క్రైస్తవత్వం గురించి ఏంది నేను క్రైస్తవత్వం గురించి ఎప్పుడు సపోర్టివ్గా మాట్లాడలేను బైబుల్ వర్క్స్ మనం బైబుల్ ఎందు విశ్వాసం వస్తాం కాబట్టి బైబుల్ విశ్వాసలం అంటాం మనల్ని క్రైస్తవులనే అన్యులు పేరు పెట్టారని మనకు తెలుసు అపోజుల కార్యంలో బైబుల్ విశ్వాసులు మనం బైబుల్ అందే నమ్మకరిస్తాం బైబుల్ వీటికి కరెక్ట్గా జవాబిస్తుంది ఏ పుస్తకం చేయదు ఈ లోకంలో ఏ మత గ్రంథం చెప్పదు వీటికి ఆన్సర్స్ ఈ సృష్టికి మూలము ఎంత భయంకరంగా హైందవ మతం ఒక స్త్రీ ముగ్గురు మగపిల్లల్ని సృష్టించుకొని ఆ ముగ్గురులో ఎవరినో ఒక నన్ను పెళ్లి చేసుకోంటే ఆమె హృదయ పరిస్థితి ఎటువంటిది ఆమె కోరిక ఎటువంటిదో అర్థమైపోతున్నారు ఎందుకు చేసుకోవాలా పెళ్లి అట్లనే ఉండొచ్చు కదా ముగ్గురిని ముగ్గురులో అంటే పురుషుడు లేడనట్టు వాళ్ళ దృష్టి వాళ్ళ మతంలో మొదట అది అప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుసు ఆమెని భస్మం చేసి ఆమెలో నుంచి ముగ్గురు స్త్రీలను పుట్టిస్తాడు శివుడు పుట్టించి ఆ ముగ్గురు స్త్రీలని వీళ్ళు పంచుకుంటారు అన్నట్టు ఏమైనా బాగుందా వినడానికి అంటే నేను అనేది అంటే బాగుందా అంటే నేను అనేది ఏంటంటే ఎంత మటుకు దీన్ని నమ్మగలం మనం చందమమ్మ కథల్లాగానే నాకు అనిపిస్తుంది కానీ ఎంత మటుకు అది సత్యము నైతికత పోయింది మూలము క్రమంగా దాన్ని అదొక రకమైన స్వీకరించే విధానమే కూడా లేదు కదా అదే రీతిగా మీరు బుద్ధిజం తీసుకోండి బుద్ధిజంలో అంత మాయ అంటారు హిందూయిజంలో మాయ అంటారు ఇదంతా మాయ బ్రదర్ అంటారు అంటే నువ్వు చూస్తుంది లేదన్నట్టు వాళ్ళ దృష్టిలో ఉదాహరణకి ఒకరు వచ్చిన బుద్ధిస్టు అంత బాగుందంటే ఎంత బాగుందంటే అంత మాయ అంటారు నువ్వు అంటే నేను కూడా మాయ అంటాడు వాడు అరే మళ్ళీ నువ్వు మాయ అయితే నేను ఎవరితో మాట్లాడుతున్నా నువ్వు మాయ అయితే నేను ఎవరితో మాట్లాడుతున్నా కళ్ళ కనిపిస్తుంటేనే కదా మాట్లాడేది మాయ అంటే కనిపించదు కదా అంత మెంటల్ మెంటల్ ఉంటుంది అది బుద్ధిజం ముఖ్యమైన దాని బుద్ధిజం యొక్క చి ఏమంటుందని దాని చివరి పరమార్థం ఏంది దాని చివరి ఉపదేశం నువ్వు దేనికి సంబంధించిందంటే నీ యొక్క ఆకలిని మార్చుకోవడం లేక నీ కోరికలని చంపుకోవడం బుద్ధిజం యొక్క మూలం అన్నట్టు ముఖ్యం అవి నీ ఆకలిని మార్చుకోవడము లేక నీ కోరికలని చంపుకోవడం అంటే మరి వాళ్ళు కరెక్ట్ ఫైటింగ్ ఎందుకు చేస్తారు బుద్ధిస్టులు కోరికలు చంపుకోవచ్చు కదా కొంతమంది బుద్ధిస్టులు మాంసం తింటారు కొంతమంది తినరు ఆకులు తింటారు వెజిటబుల్స్ తింటారు అది కోరిక కదా ప్రతి బుద్ధిస్ట్ మాంకుకి కోరికలు ఉండవా వాళ్ళ మత అధిపతులకి కోరికలు ఉండవా మన బుద్ధిజం ఏమంటుంది కోరికలు అన్నిటి చంపుకోమంటుంటే నీ కోరిక ఉంది కదా నువ్వు ఆ బట్టలు ఎందుకు వేసుకుంటావు ఎర్ర బట్టలు వేసుకొని ఎందుకు పూజ చేస్తున్నావు నువ్వు నీ ఆకలిని చంపుకున్నా దాని తర్వాత తినవా ఎంతకాలం చెప్పుకుంటూ నీ ఆకలిని అదేమంత పర్ఫెక్ట్ గా లేవు నాకు ఆ జవాబులు ప్రతి మతం ఈ సృష్టి మూలము ఏంది అని జవాబు ఇవ్వాల్సిందే కాబట్టి నేను ఎవరితో ఆర్గ్యూ చేయను నేను అడిగింది ఏంటంటే పలాని మతంలో ఇట్లా ఉంది మరి అది నాకు అది సమంజసం అనిపిస్తలేదు నేను ఎట్లా స్వీకరించాలా అంటే వాడు ఏం చేస్తాడు బలవంతం చేస్తాడు నీ మీద చేయడు కదా బలంతం చేయడు కాబట్టి నేను అనుకుంటే కంటిన్యూ చేస్తాను ఒక కొంతకాలం వరకు అంశాలని ఒక్కొక్క అంశం గురించి ఆరిజిన్ గురించి మీనింగ్ మొరాలిటీ డెస్టినీ మూలము అర్థము నైతికత విధి ఆరిజిన్ అంటే మనిషి పుట్టుక ఈ సృష్టి ఆరంభం దాని తర్వాత ఎట్లా జీవించాలా ఎందుకు జీవిస్తున్నావు మీనింగ్ లేక అర్థము మొరాలిటీ నైతికత ఏది మంచి ఏది ఇచ్చాడు చివరికి డెస్టినీ నీ యొక్క విధి అంటే చచ్చిపోయినాక ఎక్కడ పోతావు అదే డెస్టినీ లేక విధి విధి రాత అంటారు వీళ్ళు విధి రాత అంటే ఎక్కడో ఒక జగాలో పోవాలి కదా నరకానికో పరలోకానికో స్వర్గానికో నరకానికో అంటారు వాళ్ళు కాబట్టి ఈ ఈ సృష్టికి మూలము బహు ప్రాముఖ్యమైనది ఎందుకంటే సైన్స్ ఏం చెప్తుందంటే సరే నేను రెండు మతాలు చూపించిన ఇంతవరకు సైన్స్ ప్రకారం ఏంది చూడండి దాని తర్వాత బైబిల్లో ఏం చెప్తుందో చూస్తాం సైన్స్ ఏం చెప్తుందంటే ఈ సృష్టి ఎట్లా వచ్చింది అంటే ఆరంభంలో సృష్టికి ముందు ఆరంభంలో ఒక పెద్ద కుండ వంటిది బహుగా మండుతూనే ఉందట మెల్ట్ అవుతుందట కాలు కాలుతా ఉందట కుండ వంటిది ఈ సృష్టి అంతా అది కొన్ని వేల సంవత్సరాలు కాలి కాలి కాలి కాలి ఒక్కసారి బాంబు బ్లాస్ట్ అయినట్టు బ్లాస్ట్ అయినట్టు దాన్నే బిగ్ బ్యాంగ్ థియరీ అంట సైన్స్ లో బిగ్ బ్యాంగ్ థియరీ ఈ సృష్టి ఎట్లా వచ్చిందంటే బిగ్ బ్యాంగ్ థియరీ నుంచి వచ్చిందంట బిగ్ బ్యాంగ్ బ్యాంగ్ అంటే డామ్ అంటది కదా బాంబు దాన్ని బ్యాంగ్ అంటాడు బిగ్ బ్యాంగ్ అంటే పెద్ద బాంబు డామ్ కావడం అన్నట్టు అయితే ఈ బిగ్ బ్యాంగ్ డామ్ కావడం వల్ల ఏం జరిగిందంటే ఆ కుండ పెద్ద కుండ లాంటిది మెల్ట్ అవుతుంటే బాయిల్ అవుతుంటే ఒక్కసారి బ్లాస్ట్ అయ్యి బాంబు అందరి నుంచి అన్ని గ్రహాలు నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు అన్ని భూమి అన్ని గ్రహాలు వెళ్ళి పరిగెత్తి బయటకు వచ్చేసి ఆ బాంబు బ్లాస్ట్లో నుంచి బయటకు వచ్చి బహు దూరంగా వెళ్ళిపోయినాయి దూరంగా వెళ్ళిపోయి దేని స్థానంలో ఉండిపోయినాయి ఆర్బిట్స్ అంటాం కదా వాటిని ఈరోజు వాటి స్థానాలలో అవి ఉండిపోయి తిరుగుతున్నాయి ఇరవై గంటలు త్రీ డేస్ ఒకదాని చుట్టూ అన్ని సూర్యుని చుట్టే తిరుగుతూ ఉన్నాయి ఇప్పుడు సంవత్సరానికి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కదా ఎందుకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అన్నారంటే భూమి సూర్యుని చుట్టూ త్రీ సిక్స్టీ ఫైవ్ టైమ్స్ తిరిగితే ఒక సంవత్సరం అన్నట్టు అట్లా అట్లా లెక్క కట్టారు అన్నట్టు టైం కాబట్టి సైన్స్ ఏమంటుందంటే బిగ్ బ్యాంగ్ వలన ఈ సృష్టి ఆరంభమైందంటుంది అది ఎంత మటుకు సైన్స్ అయినా కానీ సైన్స్ ఏం చేస్తుంది అన్నిటినీ ఆధారాలు చూపిస్తుంది కదా ఈ రోజు వరకు కూడా ఆధారం పెట్టి సైన్స్ లో సృష్టి ఎట్లా బిగ్ బ్యాంగ్ ద్వారా బయటకు వచ్చిందని చాలా మంది నమ్ముతారు ఎథీస్ట్ అందరూ హేతువాదులు అందరూ నమ్ముతారు బిగ్ బ్యాంగ్ కానీ నేను నమ్మను ఎందుకంటే ఒకవేళ ఆ పాట అట్లా మెలుగు కాలుతా ఉంటే ఎవడు పెట్టిండు దీని ముందు సైన్స్ జవాబు చెప్పలేదు ఆ కుండని ఎవడు పెట్టిండు కుండ వంటిది దానికి మంట ఎవడు పెట్టిండు అది కొన్ని వేల సంవత్సరాల నుంచి కాలి కాలి కాలి కాలి ఒక్కసారి డామ్ ఎందుకన్నది అట్లనే ఉంటే అయిపోలే ఏదో ఒకరోజు డామ్ కావాలన్నారు అవును డామ్ కావాలి మళ్ళీ ఎందుకు మరి ఎప్పుడైంది ఎవరు చెప్తాడు అన్నట్టు ఉదాహరణకి చాలా మంది చెప్తారు భూమి ఎంత ఎన్ని సంవత్సరాల క్రితం ఉంది అంటే కొన్ని ఫిఫ్టీ బిలియన్ ఇయర్స్ అట్లా చెప్తా ఉంటారు ఇది ఎట్లా క్యాల్కులేషన్స్ చేస్తారు బ్రదర్ అంటే కార్బన్ రేటింగ్ అని కార్బన్ రీడింగ్ అని ఉంటుంది ఆ కార్బన్ రీడింగ్ ద్వారా వాళ్ళు స్టడీ చేస్తారు అంటే కార్బన్ డేటింగ్ అంటాం సైన్స్ లో కార్బన్ డేటింగ్ ప్రకారంగా ఆ వస్తువు ఉదాహరణ రాయి ఉందనుకోండి ఆ రాయిని తీసి వాళ్ళు కెమికల్ అనాలిసిస్ చేసి కార్బన్ డేటింగ్ ప్రకారంగా ఈ రాయి ఎన్ని సంవత్సరాలతో చెప్తారన్నట్టు అట్లా ప్రతి వస్తువుని కార్బన్ డేటింగ్ ద్వారా చెప్తారండి ఉదాహరణకి రెండు వేల సంవత్సరాల క్రితం ఒక బట్ట దొరికింది అనుకోండి అది నిజంగా రెండు వేల సంవత్సరం క్రితం దా కాదా అనేది కార్బన్ డేటింగ్ టెస్ట్ తో చెప్తారన్నట్టు అట్లా భూమి తప్పిన ప్లానెట్లని అన్నిటినీ వాళ్ళు అట్లా చెస్ చేసి చెప్తున్నారు అన్నట్టు కానీ అది ఎంత మటుకు సైంటిఫిక్ అంటే కార్బన్ డేటింగ్ అనేది ఏంటంటే ఆ రాయి మీద వాతావరణకు ప్రభావము ఎంత మటుకు ఉందనేది దాన్ని స్టడీ చేస్తారన్నట్టు అయితే తరచుగా వర్షాలు పడే స్థాయిలో వాతావరణం వేరేగా ఉంటుంది తరచుగా ఎండ వేడిగా ఉండే స్థలంలో వాతావరణం వేరేగా ఉంటుంది దాని వలన ఏమవుతుందంటే కార్బన్ పార్టికల్స్ మార్పులు చెందుతా ఉంటాయి కాబట్టి కొంచెం కష్టమే మీకు నేను చెప్పేది ఇంకా నాకు కూడా కష్టమే అవుతుంది చెప్పడానికి కానీ ప్రయాసపడుతున్నా చెప్పడానికి నేను ఎంత ప్రయాసపడుతున్నా మీరు కూడా అట్టనే పడండి ప్రయాసం అర్థం చేసుకోవడానికి కాబట్టి కార్బన్ పార్టికల్స్ అంట వాటిని అవి వాతావరణం మార్పు చెందే కొద్దీ అవి కూడా మారిపోతా ఉంటాయి కాబట్టి నువ్వు ఇది పదివేల సంవత్సరాల క్రితం పుట్టింది అని చెప్తే అది కూడా అనుమానమే నాకు పదివేల సంవత్సరాల క్రితం వాతావరణము మార్పులు ఈ రోజు మార్పులు తిరగలేవా కాబట్టి కార్బన్ పార్టికల్స్ ని వాళ్ళు తీసుకొని స్టడీ చేయడం వలన ఇది ఎగ్జాక్ట్లీ ఇన్ని సంవత్సరాలు చెప్పడం ఎవరు చెప్పలేడు హండ్రెడ్ పర్సెంట్ అది లై అన్నట్టు కాబట్టి సైన్స్ చెప్పలేదు హండ్రెడ్ పర్సెంట్ తర్వాత అది ఎందుకు బ్లాస్ట్ అయింది చెప్పలేరు ఎందుకు కరుగుతుంది కాలుతుంది మరుగుతుంది చెప్పలేరు ఎవరు మరుగు పెట్టినారో చెప్పలేరు అందు నుంచి డామ్ అన్నాక బయటికి వచ్చినాయి కొన్ని అవన్నీ చాలా కొన్ని కిలోమీటర్ల దూరం ప్రవేశించి ప్రయాణం చేసి అక్కడ ఆగిపోవడం ఏంది ఎందుకు ఆగిపోయినాయి అటనే పోవచ్చు కదా ఉదాహరణకి మీరు ఒక అటం కాల్చండి అది డామున్న పడలకి వెళ్ళి ఆ ముక్కలు పేపర్ ముక్కలు అట్ట ముక్కలు అన్నీ ఎగిరి పడతాయి అలా నిలబడుతున్నాయి అంటే నిలబడవు తెలుసు ఎందుకంటే ఆకర్షణ శక్తి ఇక్కడ ఉంది కాబట్టి నిలబడవు అలా అక్కడ లేదు కాబట్టి గాలి వెళ్ళినాయి అక్కడ ఆగిపోయినాయి అంటారు వాళ్ళు అవి అంత బాగా ప్లానెట్స్ ఆ గ్రహాలన్నీ వెళ్ళి రావడం ఏంది అక్కడ నిలిచిపోవడం ఏంది వాటి సరిగ్గా జవాబు చెప్పలేదు సైన్స్ కూడా చెప్పలేదు కాబట్టి సైన్స్ కూడా ఫెయిల్ అయింది అన్నట్టు ఈ సృష్టి మీద చెప్పడంలో అట్లా ప్రతిదీ ఫెయిల్ అవుతుంది కానీ బైబిల్ ఒకటే కరెక్ట్గా చెప్తుంది మీకు సంబంధించిన విషయం మరిపోయి నేను తర్వాత చూపిస్తుంది మీకు కానీ బైబిల్ ఒకటే పర్ఫెక్ట్గా చెప్తుంది వాక్యం మెసేజ్ చూస్తున్నాం తెలుసు మనకి దీని యొక్క మూలం ఎక్కడుందనేది సృష్టి మూలం ఎవరు చెప్పలేరు కానీ బైబిల్ ఒకటి చెప్తున్నాయి ఆది కాండము మొదటి అధ్యాయం ఆది కాండము మొదటి అధ్యాయం ఇరవై ఆరో వర్షం నుంచి చూస్తాము ఆయన సృష్టిని ఎట్లా సృష్టించడంటే అంత అతికినట్లుంటది అనేది మొదటి అధ్యాయం అంతా చెప్తుంది ఉదాహరణకి మనం చూస్తాం ఆదిత్య దేవుడు భూమి ఆకాశంలో సృజించాడు ఎందుకంటే భూమి ఉండాలి ఆకాశం ఉండాలి ఆకాశాన్ని ఉంటే అక్కడ దేవదూతలు వాళ్ళందరూ ఉంటారు దాని తర్వాత భూమి ఉంటే భూమి మీద జీవరాశి ఉండగలరు అతికి ఎట్లుందా లేదా తర్వాత భూమి ఎట్లుందో చెప్పాడు దాని తర్వాత జలం ఎట్లున్నాయి చెప్తున్నాడు దాని తర్వాత దేవుని ఆత్మ ఎట్లుందో చెప్తున్నాడు అంటే దేవుని ఆత్మ జలముల పైన ఎందుకు అలాడుతున్నది కొన్ని వేల సంవత్సరాలు అంటే ఆయన ఆత్మ ఆలోచిస్తుంది ఎట్లా తయారు చేయాలి వీటిని ఈ సృష్టిని ఎట్లా సృష్టించాలా అని ఆలోచిస్తుంది కొన్ని వేల సంవత్సరాలు అంతగా ఆలోచించి మూడో వర్షం నుంచి స్టార్ట్ చేశాడు దేవుడు వెలుగు కమనగానే వెలుగైంది కాబట్టి ఫస్ట్ వెలుగు ఉండాల దాని తర్వాత చీకటిని వేరుపరచాల దాని తర్వాత చీకటికి పేరు పెట్టిండు వెలుగుకు పేరు పెట్టిండు పగలని రాత్రి దాని తర్వాత ఒక దినం అయిపోయింది దాని తర్వాత జలనం వేరుపరిచినట్టు మనం చూస్తాం ఆరో వర్షంలో దాని తర్వాత రెండింటి మధ్యలో విశాలం చేసిండు క్రింది జలంలో పై జలం అంటే ఆకాశంలో కూడా జలములు ఉన్నాయని చెప్తున్నాడు పరలోకంలో కూడా చిన్నదని చెప్తున్నాడు దేవుడు విశాలన్నకు ఆకాశం అనే పేరు పెట్టాడు దాని తర్వాత దేవుడు ఆకాశం క్రిందనన్న జలం అంటే భూమి భూమి మీద భూమి చుట్టూ వేడిన నీళ్ళు జనములు ఒక్క చోటనే కూర్చుండబడి ఆరిన నేల కనబడదు కాక అని పలుకగా ఆ ప్రకారం దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు చూడండి ఎంత అతికినట్లుండే జలరాశికి సముద్రం అని పేరు పెట్టిండు ఇది మంచిదని దేవుడు చూసాడు అంటే ఎంతో వేల సంవత్సరాలు ఆలోచించి ఆలోచించి ఇట్లా తయారు చేసిండే తర్వాత దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలములు ఇచ్చు ఫలం వృక్షములను భూమి మూల్పించిన గాక అని పరిధిగా ఆ ప్రకారమైన అంటే ఇవన్నీ ఎప్పుడో విత్తనాలు భూమిలో ఉన్నాయి కొన్ని వేల సంవత్సరాల నుంచి దేవుడు పెట్టేసిండు కానీ దాన్ని బయటికి తీసుకొచ్చినాకనే మొలక మొలకెత్తాల్సింది భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనమిచ్చి చెట్లు తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనాలు గల ఫలవృక్షములను ములిపింపగా అది మంచిదని దేవుడు చూచాను దాని తర్వాత ప్రతిదీ క్రమంగా కనిపిస్తా ఉంచాడు తర్వాత పదహారో వర్షం వచ్చినప్పటికి పదిహేను విషయం భూమి మీద వెలిగించటకు అవి ముందు ఆకాశ విశాలమందు జ్యోతుల ఇంటుగా కానీ పలికిన ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటికి ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రి ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రం చేసింది అది అక్కినట్లు నాకు వీళ్ళు ఎవరు కన్ఫ్యూజ్ ఎవరు డౌట్ పడడానికి వీళ్ళది ఎందుకంటే ఆ తరాలు పెద్ద జ్యోతి అంటే సూర్యుడు చిన్న జ్యోతి అంటే చంద్రుడు తర్వాత నక్షత్రం భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రి ఏలుటకును వెలుగును చీకటిని వేలుపరచుటకును దేవుడు ఆకాశాలు దేవాటిని ఉంచేను ప్రతిదీ అస్తమయం కావడము ఆయన చేస్తున్నాడు ఒక రోజు అస్తమయం కావడం దాని తర్వాత ఉదయం కావడం దాని తర్వాత దినం కావడం చెప్తున్నాడు ఇవన్నీ అన్ని కుదించండి దాని తర్వాత జీవం కలిగి ఇరవై వచ్చిన దేవుడు జీవం కలిగి చలించి వాటిని జనములు సమృద్ధిగా పుట్టించడుగా కలిగి పక్షులు భూమి పైన ఆకాశ విషయాలలో ఎగురును గాక అని పలికాను అయితే నేను మొన్న ఒక ఒక ఫ్యూ మంత్స్ క్రితం చూపించిన పక్షులు ఎట్లా వచ్చినాయి దేవుడు పిలిచినప్పుడు నీళ్ళకెళ్ళి బయటకు వచ్చినని చూపిస్తాను నేను వాక్యం చూడండి ఇరవై ఒకటి వచనంలో దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవం కలిగి చలించి వాటిని అన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృష్టించను జలంలోకి వెళ్ళి బయటకు వచ్చిన ఇవి పక్షులు దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సమృద్ధి జలం అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండడని పక్షులు భూమి మీద విస్తరించిన కాగానే వాటిని ఆశ్రయించింది దాని తర్వాత పశువులు పురుగులు జంతువులు వాటి ప్రకారంగా అడవి జంతువులు వాటి జాతుల ప్రకారం పశువులు ప్రకారము నేలను ప్రతి పురుగును చేశారు తర్వాత అరవై ఇరవై ఆరో వర్షం వచ్చేప్పటికీ మనిషిని సృష్టించినట్టు మనం చూస్తున్నాం నిర్మించినట్లు సృష్టించినట్లు తయారు చేసినట్లు ఏదైనా పదం వాడుకోండి దేవుడు మన స్వరూపమందు చూడండి దేవుడు మన స్వరూపం ఆయన ఒక్కడే కానీ మన స్వరూపం ఎందుకు అంటుండే ఆయన త్రిత్వపు దేవుడు కాబట్టి తండ్రి కుమార పరశురాత్మ త్రియైక దేవుడు కాబట్టి మన స్వరూపం అని ఆయన సంబోధిస్తుంటాడు దేవుడు మన స్వరూపం అంటే తన గర్భంలో కుమారుడు ఉన్నాడు తనలో ఆత్మ ఉన్నాడు కాబట్టి అట్లా మాట్లాడుకుంటాడు దేవుడు సంభాషణ ప్రయాణం మన స్వరూపం మన పోలిక చెప్పిన నరులను చేయలేదు దూతలం కాదు వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రతి జంతువును ఏలుగురుగా అని పలికే ఇది మనం కంట్రోల్ తీసుకోవాలా ఈ సృష్టి మీద పశువుల మీద పక్షుల మీద కంట్రోల్ తీసుకున్నాం దేవుడు తన స్వరూపందు నరుని సృజించను దేవుని స్వరూపమందు వారిని సృజించను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను ఎంత తేటంగా చూడండి సృష్టికి మూలం ఎంత తేటంగా ఉంది ఇక్కడ దేవుడు వారిని ఆశ్రయించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనండి నువ్వు దీన్ని కంట్రోల్ తీసుకోవాలా ఈ లోకం నీ చేతిలోకి నువ్వు దాన్ని లోపరుచుకోవాలా ఎక్కడ పోయినా ఇరవై తొమ్మిది వర్షంలో ఎటువంటి ఆహారం తినాలి మీరు దేవుడు ఎదుగు భూమి మీద విత్తనం ఇచ్చు ప్రతి చెట్టును విత్తనం ఇచ్చి ప్రతి వృక్ష ఫలము గల ప్రతి వృక్షంను మీకు ఇచ్చి ఉన్నాను అది మీకు ఆహారం కాబట్టి దేవుని దృష్టిలో ముందు కూరగాయలు పండ్లే ఆహారం మనిషికి తర్వాత వచ్చింది మాంసం తినడం ఎప్పుడు వచ్చిందంటే పాపం చేసినా వచ్చింది పాపం చేయకముందు మనుషులు కూరగాయలు విత్తనములు పండ్లు కాబట్టి ప్రతిదీ ఎంత జాగ్రత్తగా దేవుడు ఇక్కడ సృష్టించిండు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దీనికి సంబంధించిన మరి ఎన్నో మనము ఎక్కడ చూస్తామంటే సృష్టికి సంబంధించిన వాక్యాలు యోగు గ్రంథంలో చాలా డీటెయిల్గా ఉంటుంది యోగు గ్రంథం ముప్పై మూడు అధ్యాయం నాలుగు వర్షంలో రేపటి దినం కావాలంటే ఎవరన్నా ఇంకొక అవకాశం ఉన్నప్పుడు నేను దీర్ఘంగా చూపిస్తాను వాటన్నింటినీ తర్వాత యశే గ్రంథంలో ఉంటుంది మన ప్రభు ఎట్లా పరలోకాలను పరలోకాలను సృష్టించింది క్రియేటెడ్ ద హెవెన్స్ అనేది ఇంగ్లీష్ తర్వాత భూమిని ఎట్లా సృష్టించేట్టు తర్వాత ప్రతి మనిషికి తన జీవవాయువుని ఎట్లా ఇచ్చిండు ఇవన్నీ చాలా తేటగా ఉన్నాయి అక్కడ తర్వాత మనుషులు ఎట్లా సృష్టించండు రెండవ అధ్యాయం అవసరం ఉంటుంది మట్టి భూమి మీద నుంచి మట్టిని తీసుకొని దేవుడు మనిషిని తయారు చేసి వాడి జీవ జీవవాయువుని ఊదాను అప్పుడు వాడు జీవ జీవి అయ్యాను అన్నది వాక్యం బహు ఆశ్చర్యంగా ఉంటుంది ఇవన్నీ దాని తర్వాత అతనికి శరీరం వచ్చింది దాని తర్వాత ఆత్మ వచ్చింది దాని తర్వాత ప్రాణం వచ్చింది ఇవన్నీ చూస్తాం మనిషిని చూసిన విధానాన్ని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది నరుణ్ణి ఎందుకు తీసుకున్నాడంటే నేను ఎందుకు చూపించాను సహవాసం కొరకే దేవుడు దూతలతో సహవాసం చేస్తున్నాడు కానీ మనిషితో సహం సహవాసం లేదు అందుకే సృష్టించాడు మనిషి ఈ సత్యం గ్రహించిన నువ్వు ఎక్కువ టైం దేవుడితో గడుపుతావు నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నా చదువుకున్నా ఏం చేసుకున్నా బిజినెస్ చేసుకున్నా ఎక్కువ సమయం దేవుడితో గడుపుతా ఉంటావు ఎందుకంటే దేవునికి సహవాసం అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఇక్కడికి ఆపేస్తాను వీలైతే ఇంకెవరైనా అవకాశం ఉన్నప్పుడు తగిన వాళ్ళని కూడా నేను చూపిస్తాను సృష్టికి సంబంధించిన మరికొన్ని విషయాలు చూపిస్తాను ప్రభు తన సహాయం చేత మనం నడిపించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధుల వరకు తండ్రి మొదలాలైనా ఇస్రాయిల్ గొప్ప దేవ మీకే కృతజ్ఞత స్థితిలో అర్పించుకుంటున్నాను ప్రతి జీవి ప్రతి మనిషి తండ్రి సృష్టికి మూలం ఏంది అన్నప్పుడు దానికి జవాబు ఇవ్వాలి కరెక్ట్గా లేకపోతే వాడి విశ్వాసం మోసకరమైన మోసపోయిన వాడు జీవితం పరమార్థ మేము ఎందుకు జీవిస్తున్నాం ఈ లోకంలో ఎందుకు పుట్టినాం ఎందుకు జీవిస్తున్నాం దా అర్థం తెలుసుకోకుండా జీవించడం వేస్ట్ అందుకే అనేక మంది సూసైడ్ చేసుకుంటారు నేను బ్రతికి ఏం లాభం అని వారికి తెలియదు ప్రభావ ఎందుకు బ్రతకాలని బైబిల్ చెబుతుంది ఎందుకు బ్రతకాలని అదే రీతిగా నైతికత ఏది మంచి చెడు కేవలం బైబిలే చెబుతుంది ప్రభావ మీరే మాకు చెప్పారు బైబిల్లో పది ఆగిలు ఏది మంచిది ఏది చేయొద్దు ఏది చేయాలని ఏది చేస్తే ఆశీర్వాదాలు ఏది చేస్తే శాపాలు మీరు అవన్నీ వాళ్ళు మాకు చూపించినట్లు మేము చివరికి ఎక్కడ పోతున్నాం పరదేశం మీ లోకంలో మా దేశము పరలోకం అక్కడికి మేము పోవాలా కాబట్టి నేను మీ సన్నిధి మా యొక్క చివరి గమ్యం మీతో సాహసం కలిగి మీతో శాశ్వత కాలం యుగ యుగంలో జీవించడమే మా యొక్క గమ్యం ఈ సత్యాలను గ్రహించి ప్రభా అనేకులకు మేము వీటిని చూపించి మీ చెంత నడిపించాలా చదువుకున్న వాడికి ఇవి చూపించాలా ప్రభు చదవలేని వాడికి కొంత కష్టమే కానీ ప్రభు బాగా చదువుకున్న వాడికి ఇవి చూపించినప్పుడు వాడు ఖచ్చితంగా మారు మనసుకుంటాడు అవును బైబుల్ విశ్వాసమే కరెక్ట్ అయింది అని వాడు నమ్ముతాడు ప్రభు అటువంటి భాగ్యాన్ని మా సేవలు సిస్టర్స్ అందరికీ అనుగ్రహించి మహిమృతమని నీ రాకవలసిన వచ్చే విషయం ఇంటికి చేర్చమని ఏ స్థానం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె